चित्तसर्वपरिग्रहस्य यतेः अन्नादेः शरीरस्थितिहेतोः परिग्रहस्य अभावात् याचनादिना शरीरस्थितौ कर्तव्यतायाम् प्राप्तायाम् अयाचितमसङ्क्लुप्तमुपपन्नम् यदृच्छया बोधायणस्मृतिः एकविंशति अष्ट द्वादश इत्यादिना वचनेन अनुज्ञातम् यते शरीरस्थितिहेतोः अन्नादेः ప్రాప్తిద్వారం ఆవిష్కుర్వन् ఆహ యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే యదృచ్ఛాలాభసంతుష్టः అప్రార్థితోపనతో లాభో యదృచ్ఛాలాభः తేన సుష్ట సంజాతాలం ప్రత్యయ ద్వంద్వాతీతో ద్వంద్వ శీతోష్ణాదిభిः హన్యమాన अपि అవిషణ్ణచిత్తో ద్వంద్వాతీత ఉచ్యే విమత్సరో విగతమత్సరో నిర్వైరబుద్ధి సమः తుల్యో యదృచ్ఛాలాభస్య సిద్ధౌ అసిద్ధౌ చ య యతి అన్నాదే శరీరస్థితిహేతో లాభాలాభయో సమో హర్షవిషాదవర్జిత కర్మాదౌ అకర్మాదిదర్శీ यथाभूतात्मदर्शननिष्ठः शरीरस्थितिमात्रप्रयोजने भिक्षाटनादिकर्मणि शरीरादिनिर्वर्त्ये न एव किञ्चित् करोमि अहम् गुणागुणेषु वर्तन्ते इति एवम् सदा सम्परिचक्षाण आत्मनः कर्तृत्वाभावम् पश्यन् न एव किञ्चित् भिक्षाटनादिकम् कर्म करोति लोकव्यवहारसामान्यदर्शनेन तु लौकिकैः భిక్షాటనత్వే భిక్షాటనాదౌ కర్మణి కర్తా భవతి స్వానుభవేన తు శాస్త్రప్రమాణాదిజనితేన అకర్త ఏవ స ఏవం పరాధ్యారోపితకర్తృత్వ శరీరస్థితిమాత్రప్రయోజనం భిక్షాటనాదికం కర్మ కృత్వా అపి న నిబధ్యతే బంధహేతో కర్మణ సహేతుకస్య జ్ఞానాగ్నినా దగ్ధత్వాత్ ఇది उक्तानुवाद एव एषः